بسم الله الرحمن الرحيم ألف لام صاد كتاب أنزل إليك فلا يكن في صدرك حرج منه لتنذر به وذكرى للمؤمنين అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలిఫ్ లాం మీమ్ సాద్ ఇది ఒక గ్రంథం నీ వైపునకు అవతరింపజెయ్యబడింది కనుక ఓ ప్రవక్త దీనిని గురించి నీ మనస్సులో ఏ సంకోచమూ ఉండకూడదు దీని అవతరణ ఉద్దేశ్యం ఏమిటంటే నీవు దీని ద్వారా తిరస్కారులను భయపెట్టాలని ఇది విశ్వాసులకు హితోపదేశం కావాలని اتبعوا ما أنزل إليكم من ربكم ولا تتبعوا من دونه أولياء قليلا ما تذكرون ప్రజలారా మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని అనుసరించండి మీ ప్రభువును త్రోసిరాదని ఇతర సంరక్షకులను అనుసరించకండి కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు وكم من قرية أهلكناها فجاءها بأسنا بياتا أو هم قائلون فما كان دعواهم إذ جاءهم بأسنا إلا أن قالوا إنا كنا ظالمين మేము నాశనం చేసిన నగరాలు ఎన్నో ఉన్నాయి వాటిపై మా శిక్ష రాత్రి సమయంలో హఠాత్తుగా విరుచుకుపడింది లేక పట్టపగలు వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చిపడింది వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు మేము నిజంగానే దుర్మార్గులము అనే రోదన తప్ప వారి నోటి నుండి మరేమీ రాలేదు فلنسألن الذين أرسل إليهم ولنسألن المرسلين فلنقصن عليهم بعلم وما كنا غائبين والوزن يومئذ الحق فمن تقلت موازينه فأولئك هم المفلحون ومن خفت موازينه فأولئك الذين خسروا أنفسهم بما كانوا بآياتنا يظلمون కనుక ఇది తప్పకుండా జరగవలసి ఉంది మేము ఎవరి వద్దకు ప్రవక్తలను పంపాము వారిని మేము లెక్క అడుగుతాము ఇంకా ప్రవక్తలను కూడా అడుగుతాము వారు సందేశాన్ని అందజేసే తమ విధిని ఎంతవరకు నిర్వహించారు అని దానికి లభించిన సమాధానం ఏమిటి అని తరువాత స్వయంగా మేమే జరిగిన మొత్తం గాథను పూర్తి జ్ఞానంతో వారి ముందు పెడతాము అసలు మేము ఎక్కడా లేకుండా ఉండలేదు కదా బరువు ఆ రోజున సత్యమే అవుతుంది ఎవరి త్రాసు పళ్ళ్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందేవారు ఎవరి త్రాసు పళ్ళ్యాలు తేలికగా ఉంటాయో వారే తమను తాము నష్టానికి గురి చేసుకునేవారు ఎందుకంటే వారు వాక్యాల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉండేవారు ولقد مكناكم في الأرض وجعلنا لكم فيها معايش قليلا ما تشكرون మేము మిమ్మల్ని ధరణిపై అధికారాలతో వశింపజేశాము ఇక్కడ మీ కొరకు ఉపాధి వసతులను ఏర్పాటు చేశాము కాని మీరు కృతజ్ఞులు కావటం అనేది అరుదు ولقد خلقناكم ثم صورناكم ثم قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس لم يكن من الساجدين మేము మీ సృష్టి క్రియను ప్రారంభించాము తరువాత మీ రూపాన్ని తీర్చిదిద్దాము పిదప ఆదముకు సాష్టాంగపడండి అని దైవదూతలను ఆజ్ఞాపించాము ఈ ఆదేశానుసారం అందరూ సాష్టాంగపడ్డారు కాని ఇబులీసు సాష్టాంగపడేవారిలో చేరలేదు قال ما منعك ألا تسجد إذ أمرتك قال أنا خير منه خلقتني من نار وخلقته من طين قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من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 أولياء للذين لا يؤمنون ఆదము సంతానమా మేము మీపై దుస్తులను అవతరింపజేశాము అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి మీ శరీర రక్షణకు శోభకు సాధనంగా ఉంటాయి భయభక్తులు అనే దుస్తులే మంచి దుస్తులు ఇది అల్లా సూచనలలోని ఒక సూచన బహుశా ప్రజలు దీని ద్వారా గుణపాఠం నేర్చుకుంటారేమో ఆదము సంతానమా సైతాను మీ మాతాపితరులను స్వర్గం నుంచి బహిష్కరింపచేశాడు వారి మర్మాంగాలు ఒకరివి ఒకరికి బహిర్గతం కావటానికి వారి వస్త్రాలను వారిపై నుండి తొలగింపజేశాడు అదేవిధంగా మిమ్మల్ని మళ్లీ వాడు ఆపదకు గురి చెయ్యటం అనేది జరగకూడదు అతడు అతడి సహచరులు మీరు వారిని చూడలేని ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తారు మేము ఈ సైతానులను విశ్వసించని వారికి సంరక్షకులుగా చేశాము وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء أتقولون على الله ما لا تعلمون قل أمر ربي بالقسط وأقيموا وجوهكم عند كل مسجد وادعوه مخلصين له الدين كما بدأكم تعودون فريقا هدى وفريقا حق عليهم الضلاله إنهم اتخذوا الشياطين أولياء من دون الله ويحسبون أنهم مهتدون ఏదైనా సిగ్గుమాలిన పని చేసినప్పుడు ఈ ప్రజలు ఏమంటారంటే ఈ పద్ధతినే మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూశాము ఇలా చెయ్యండి అని అల్లాయే మమ్మల్ని ఆదేశించాడు వారితో ఇలా అను సిగ్గువారిన పనిని అల్లా ఎన్నటికీ ఆదేశించడు అల్లా తరఫు నుండి వచ్చాయని మీకు తెలియని ఆ విషయాలను మీరు అల్లా పేరుతో ప్రకటిస్తున్నారేమిటి ప్రవక్త వారితో ఇలా అను నా ప్రభు సత్యాన్ని న్యాయాన్ని ఆదేశించాడు ఇంకా ఆయన ఆజ్ఞ ఏమిటంటే మీరు ప్రతి ఆరాధనలో మీ దిక్కును సరిగ్గా అమర్చుకోండి ఆయననే వేడుకోండి మీ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకం చేసుకుని ఆయన మిమ్మల్ని ఇప్పుడు పుట్టించిన విధంగానే మీరు మళ్లీ పుట్టించబడతారు ఒక వర్గానికి ఆయన రుజుమార్గాన్ని చూపించాడు కాని రెండో వర్గానికి మార్గభ్రష్టత్వం బాగా సరిపోయింది ఎందుకంటే వారు అల్లాకు బదులుగా సైతానులను తమ సంరక్షకులుగా ఎన్నుకున్నారు అయినా మేము రుజుమార్గములో ఉన్నాము అని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 స్వయంగా మీలో నుండే నా వాక్యాలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు అవిధేయత నుండి తనను తాను కాపాడుకుంటూ తన వైఖరిని సంస్కరించుకునేవానికి భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశము లేదు ఇంకా మా వాక్యాలు అసత్యాలని తిరస్కరించి వాటి పట్ల తలగురుసుతనం ప్రదర్శించేవారే నరక నివాసులు అవుతారు అక్కడే వారు శాశ్వతంగా ఉంటారు పూర్తిగా అబద్ధాలైన విషయాలను సృష్టించి అల్లాకు ఆరోపించి లేక సత్యమైన అల్లా వాక్యాలు అసత్యాలని తిరస్కరించేవాడిని మించిన దుర్మార్గుడెవడు అటువంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగాన్ని పొందుతూ ఉంటారు మేము పంపే దైవదూతలు వారి ఆత్మలను బంధించటానికి వచ్చే ఆ ఘడియ వరకు అప్పుడు ఆ దూతలు వారిని ఇలా అడుగుతారు చెప్పండి మీరు అల్లాకు బదులుగా వేడుకునే ఆ ఆరాధ్య దైవాలు ఇప్పుడెక్కడున్నారు వారు ఇలా అంటారు వారంతా మా నుండి తప్పుకున్నారు ఇంకా వారు మేము నిజంగానే సత్య తిరస్కారులమే అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం ఇస్తారు అల్లా ఇలా సెలవిస్తాడు పోండి మీకు పూర్వం గతించిన జిన్నాతుల వర్గము మానవుల వర్గము పోయి చేరిన ఆ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 ప్రసాదించిన ఆహారములో నుంచైనా కొంత ఇటు విసరండి వారు ఇలా సమాధానం చెబుతారు ఈ రెంటినీ అల్లాహ్ సత్య తిరస్కారులకు నిషేధించాడు వారు తమ ధర్మాన్ని ఒక క్రీడగా ఒక కాలక్షేపంగా చేసుకున్నారు ఇంకా వారిని ఇహలోక జీవితం మోసానికి గురిచేసింది అల్లా ఇలా సెలవిస్తాడు వారు ఈనాటి సమావేశాన్ని మరచి ఉండిన విధంగానే మా వాక్యాలను తిరస్కరిస్తూ ఉండిన విధంగానే మేము వారిని ఈనాడు మరచిపోతాము ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة لقوم يؤمنون هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل يقول الذين نسوه من قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا فهل لنا من شفعاء فيشفعوا لنا أو نرد فنعمل غير الذي كنا نعمل ۖ قد خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون మేము ఈ ప్రజల వద్దకు ఒక గ్రంథాన్ని తీసుకువచ్చాము దానిని మేము జ్ఞానం ఆధారంగా సవివరమైనదిగా చేశాము అది విశ్వాసులకు మార్గదర్శకత్వం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 رحمة الله قريب من المحسنين వాస్తవంగా మీ ప్రభువు అల్లాయే ఆయన ఆకాశాలను భూమిని ఆరు దినాలలో సృష్టించాడు తరువాత తన రాజ్య పీఠాన్ని అలంకరించాడు రాత్రిని పగటిపై కప్పివేస్తాడు ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగు తీస్తూ ఉంటుంది ఇంకా ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పుట్టించాడు అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి తెలుసుకోండి సృష్టి ఆయనడే దానిపై ఆధిపత్యము ఆయనడే అల్లా అనంతమైన శుభాలు కలవాడు సకల లోకాలకు ప్రభువు స్వామి మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూను గోప్యంగాను నిశ్చయంగా ఆయన మితిమీరి వెలిగేవారిని ప్రేమించడు ధరణి సంస్కరణ జరిగిన తరువాత దానిపై సంక్షోభాన్ని సృష్టించకండి దేవుడినే వేడుకోండి భయంతోనూ ఆశతోనూ నిశ్చయంగా అల్లా కారుణ్యం రుజువర్తనులకు దాపులోనే ఉంది وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته حتى إذا أقلت سحابا ثقالا سقناه لبلد ميت فأنزلنا فأنزلنا به الماء فأخرجنا به من كل الثمرات كذلك نخرج الموتى لعلكم تذكرون والبلد الطيب يخرج نباته بإذن ربه والذي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 رسول من رب العالمين أبلغكم رسالات ربي وأنصح لكم وأعلم من الله ما لا تعلمون أوعجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا ولعلكم ترحمون فكذبوه فأنجيناه والذين معه في الفلك وأغرقنا الذين كذبوا بآياتنا إنهم كانوا قوما عمين మేము నూహును అతని జాతి వద్దకు పంపాము అతను ఇలా అన్నాడు నా జాతి సోదరులారా అల్లాను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు మీ విషయంలో ఒక భయంకర దినం నాటి శిక్షను గురించి నేను ఆందోళన పడుతున్నాను ఆయన జాతి సర్దారులు ఇలా పలికారు నీవు స్పష్టమైన అపమార్గానికి గురి అయినట్లు మాకు కనిపిస్తున్నది నూహు ఇలా అన్నాడు నా జాతి సోదరులారా నేను ఏ అపమార్గములోనూ పడలేదు యథార్థానికి నేను సకలలోక ప్రభువునకు ప్రవక్తను నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తాను మీ శ్రేయోభిలాషిని మీకు తెలియని విషయాలు నాకు అల్లా తరఫు నుండి తెలుసు మీకు ఆశ్చర్యం కలిగిందా మీ వద్దకు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 قالوا أجئتم بعثنا لنعبد الله وحده ونذر ما كان يعبد آباؤنا فأتنا بما تعدنا إن كنت من الصادقين قال قد وقع عليكم من ربكم رجس وغضب أتجادلونني في أسماء سميتموها أنتم وآباؤكم ما نزل الله بها من سلطان فانتظروا إني معكم من المنتظرين فأنجيناه والذين معه برحمة منا وقطعنا دابر الذين كذبوا بآياتنا وما كانوا مؤمنين ఇంకా ఆదు జాతి వద్దకు మేము వారి సోదరుడు హూదును పంపాము అతను ఇలా అన్నాడు నా జాతి సోదరులారా అల్లాను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు అలాంటప్పుడు మీరు తప్పుడు నడతను వదులుకోరా అతని మాటలను నమ్మటానికి తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా సమాధానం చెప్పారు నీవు తెలివి తక్కువతనానికి గురి అయినట్లు మేము భావిస్తున్నాము నీవు అసత్యవాదివని మా అనుమానం అతను ఇలా అన్నాడు నా జాతి సోదరులారా నేను తెలివి తక్కువతనానికేమీ గురి కాలేదు నేను సకల లోకాల ప్రభువునకు ప్రవక్తను మీకు నా ప్రభు సందేశాలను అందజేస్తాను నేను మీ యొక్క నమ్మదగిన శ్రేయోభిలాషిని మీకు ఆశ్చర్యం కలిగిందా మీ వద్దకు మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీ జాతికి చెందిన ఒక మనిషి ద్వారా మీ ప్రభువు జ్ఞాపిక వచ్చిందని మరచిపోకండి మీ ప్రభువు నూహు జాతికి తరువాత మిమ్మల్ని వారసులుగా చేశాడు మీకు బలాధిక్యతను ప్రసాదించాడు కనుక అల్లా శక్తి మహిమలను జ్ఞాపకం ఉంచుకోండి మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు వారు ఇలా జవాబు ఇచ్చారు నీవు మా వద్దకు రావటానికి కారణం మేము ఒక్క అల్లానే ఆరాధించాలనా మా తాత పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా సరే నీవు నిజం చెప్పేవాడివే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్న ఆ శిక్షను తీసుకురా అతను ఇలా అన్నాడు మీపై మీ ప్రభువు శాపం ఆయన ఆగ్రహం ఇదివరకే విరుచుకుపడ్డాయి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని పంపని మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న పేర్ల విషయంలో మీరు నాతో ఘర్షణ పడుతున్నారా సరే అయితే మీరు నిరీక్షించండి మీతో పాటు నేను నిరీక్షిస్తాను చివరకు మేము మా కృపతో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 అది స్వేచ్ఛగా మేస్తూ తిరగటానికి దురుద్దేశ్యంతో దానిని ముట్టుకోకండి అలా చేస్తే మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష ఒకటి పట్టుకుంటుంది జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని అప్పుడు అల్లా ఆరు జాతి తరువాత మిమ్మల్ని దానికి వారసులుగా చేశాడు మీకు భూమిపై ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించగా మీరు ఈరోజు దాని చదువైన మైదానాలలో మహోన్నతమైన భవనాలను నిర్మిస్తున్నారు దాని కొండలను గృహాలుగా చెక్కుతున్నారు కనుక ఆయన సృష్టి మహిమలను నిర్లక్ష్యం చెయ్యకండి ధరణిపై సంక్షోభాన్ని సృష్టించకండి قال الملأ الذين استكبروا من قومه للذين استضعفوا لمن آمن منهم أتعلمون أن صالحا مرسل من ربه قالوا إنا بما أرسل به مؤمنون قال الذين استكبروا إنا بالذي آمنتم به كافرون పెద్ద మనుషులుగా చలామణి అయ్యే అతని జాతి సర్దారులు బలహీన వర్గాలలోని విశ్వసించిన ప్రజలను ఇలా అడిగారు సాలిహ్ తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిజంగానే తెలుసా వారు ఇలా సమాధానం ఇచ్చారు నిస్సందేహంగా అతనితో పంపబడిన సందేశాన్ని మేము విశ్వసిస్తున్నాము తమ పెద్దరికాన్ని చాటుకునేవారు ఇలా అన్నారు మీరు విశ్వసించిన దానిని మేము తిరస్కరిస్తున్నాము فعقروا الناقة وعتوا عن أمر ربهم وقالوا يا صالح ائتنا بما تعدنا إن كنت من المرسلين فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا تحبون الناصحين తరువాత వారు ఆ ఆడవంటెను చంపివేశారు పచ్చి పొగరుబోతుతనంతో తమ ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించారు సాలిహ్తో ఇలా అన్నారు నిజంగానే నీవు ప్రవక్తలలోని వాడవే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన ఆ శిక్షను తీసుకురా చివరకు ఊపివేసే ఒక భయంకరమైన ఆపద వారిని చుట్టుముట్టింది వారు తమ ఇళ్లల్లోనే బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు సాలిహ్ ఈ విధంగా అంటూ వారి నగరాల నుండి నిష్క్రమించాడు నా జాతి ప్రజలారా నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను నేను మీ శ్రేయస్సునే సదా అభిలషించాను కాని నేనేం చేసేది మీకు మీ శ్రేయోభిలాషులంటేనే ఇష్టం లేదు ولوطا إذ قال لقومه أتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين إنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم مسرفون وما كان جواب قومه إلا أن قالوا أخرجوهم من قريتكم إنهم أناس يتطهرون فأنجيناه وأهله إلا امرأته كانت من الغابرين وأمطرنا عليهم مطرًا فانظر كيف كان عاقبة المجرمين లూతును మేము ప్రవక్తగా చేసి పంపాము జ్ఞాపకం తెచ్చుకో అతను తన జాతితో ఇలా అన్నాడు మీరు ఇంత సిగ్గులేని వారైపోయారేమిటి మీకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని బూతు పనిని చేస్తున్నారు మీరు స్త్రీలను వదలి పురుషులతో మీ కామాన్ని తీర్చుకుంటున్నారు వాస్తవానికి మీరు పూర్తిగా హద్దుమీరి ప్రవర్తించేవారు కాని అతని జాతి ఇచ్చిన జవాబు ఇదే గంటయ్యండి వీళ్లను మీ బస్తీల నుండి మహాపవిత్రులట వీళ్లు చివరకు మేము లూతును అతని ఇంటి వాళ్లను వెనుక ఉండిపోయే వారిలో కలసిపోయిన అతని భార్యను తప్ప రక్షించాము ఇంకా ఆ జాతిపై కురిపించాము మేము ఒక వర్షాన్ని చూడండి ఆ అపరాధుల ముగింపు ఎలా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 వస్తువుల విషయంలో నష్టాన్ని కలిగించకండి భూమి సంస్కరింపబడిన తరువాత దానిలో సంక్షోభాన్ని సృష్టించకండి ఇందులోనే మీ శ్రేయస్సు ఉంది మీరు నిజంగానే విశ్వాసులే అయితే ప్రజలను భయపెట్టటానికి వారిని అల్లా మార్గం నుండి నిరోధించటానికి రుజుమార్గ వక్రీకరణకు పాల్పడి జీవితపు ప్రతి మార్గంలో బందిపోటు దొంగలు వాదిరిగా పొంచి కూర్చోకండి జ్ఞాపకం తెచ్చుకోండి ఆ కాలాన్ని అప్పుడు మీరు అల్ప సంఖ్యలో ఉండేవారు తరువాత అల్లాహ్ మీ సంఖ్యను అధికం చేశాడు కళ్ళు తెరచి చూడండి సంక్షోభం సృష్టించిన వారి పర్యవసానం ప్రపంచంలో ఏమైందో ఏ ఉపదేశాన్ని ఇచ్చి నన్ను పంపటం జరిగిందో దానిని మీలోని ఒక వర్గం విశ్వసించి మరొక వర్గం విశ్వసించకపోతే అల్లాహ్ మన మధ్య తీర్పు చెప్పే వరకు సహనంతో నిరీక్షించండి ఆయనే అందరికంటే ఉత్తమంగా తీర్పు చెప్పేవాడు بسم الله الرحمن الرحيم قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين قد افترينا على الله كذبا إن عدنا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 ఉంది ఆయననే మేము నమ్ముకున్నాము ప్రభువు మాకు మా జాతికి మధ్య సరి అయిన తీర్పు చెయ్యి నీవు ఉత్తమ న్యాయ నిర్ణేతవు وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم الخاسرين فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين అతని మాటలను తిరస్కరించిన అతని జాతి సర్దారులు పరస్పరం ఇలా అనుకున్నారు ఒకవేళ మీరు షురైబ్ను అనుసరించటానికి అంగీకరిస్తే నాశనం అవుతారు కాని జరిగిందేమిటంటే ఊపివేసే ఒక పెద్ద ఆపద వారిని పట్టుకుంది వారు తమ గృహాలలో బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు షువైబ్ను తిరస్కరించిన వారు ఆ గృహాలలో ఎన్నడూ నివసించని విధంగా తుడుచుకుపోయారు షువైబ్ను తిరస్కరించిన వారే చివరకు సర్వనాశనమయ్యారు షువైబ్ ఇలా అంటూ వారి నగరాల నుండి నిష్క్రమించాడు నా జాతి సోదరులారా నేను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 తరువాత మేము వారి దుస్థితిని సుస్థితిగా మార్చాము చివరకు వారు బాగా అభివృద్ధి చెంది ఇలా అన్నారు మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి మా పూర్వీకులకు కూడా కలుగుతూ వచ్చాయి తుదకు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము వారికి దానిని గురించి ఏమాత్రం తెలియదు నగరాల ప్రజలు విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించి ఉన్నట్లయితే మేము వారి కొరకు ఆకాశములోని భూమిలోని శుభాల ద్వారాలను తెరచి ఉండేవారము కాని వారు ధిక్కరించారు కనుక మేము వారిని వారు పోగు చేస్తూ ఉన్న చెడు సంపాదన కారణంగా పట్టుకున్నాము ఏమిటి అయితే ఇక మా శిక్ష రాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు వారిపైకి అకస్మాత్తుగా వచ్చి పడదని నగరాల ప్రజలు నిర్భయంగా ఉన్నారా లేక శక్తివంతమైన మా హస్తం పగటి వేళ వారు ఆడుకుంటూ ఉన్నప్పుడు వారిపైకి హఠాత్తుగా ఎన్నడూ పడదని తృప్తితో ఉన్నారా వారు ఏమిటి ఈ ప్రజలు అల్లా ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉన్నారా వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లా ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది أولم يهد للذين يرثون الأرض من بعد أهلها أن لو نشاء أصبناهم بذنوبهم ونطبع على قلوبهم فهم لا يسمعون تلك القرى نقص عليك من أنبائها ولقد جاءتهم رسلهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا من قبل كذلك يطبع الله على قلوب الكافرين وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين ఏమిటి పూర్వపు భూలోకవాసుల తరువాత భూమికి వారసులయ్యే ప్రజలకు ఈ యథార్థ విషయం ఏ గుణపాఠాన్ని నేర్పలేదా మేము కోరితే వారి నేరాలకు వారిని పట్టుకోగలవని కాని వారు గుణపాఠం నేర్పే యథార్థాలను లక్ష్యపెట్టరు మేము వారి హృదయాలకు ముద్ర వేశాము కనుక వారు ఏదీ వినరు ఈ జాతుల ప్రజలు ఎవరి గాథలను మేము మీకు వినిపిస్తున్నామో మీ ముందు ఒక దృష్టాంతంగా ఉన్నారు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు కాని వారు ఒకసారి తిరస్కరించిన దానిని మళ్లీ అంగీకరించేవారు కాదు చూడండి ఈ విధంగా మేము సత్య తిరస్కారుల హృదయాలకు ముద్ర వేస్తాము మేము వారిలో చాలా మందిని తమ వాగ్దానం పట్ల గౌరవం కలవారుగా చూడలేదు చాలా మందిని దుర్మార్గులుగానే చూశాము ثم بعثنا من بعدهم موسى بآياتنا إلى فرعون وملئه فظلموا بها فانظر كيف كان عاقبة المفسدين ఈ జాతుల తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిరౌను వద్దకు అతని జాతి సర్దారుల వద్దకు పంపాము కాని వారు కూడా మా సూచనల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు కనుక చూడండి ఆ దుర్మార్గుల గతి ఏమైందో وقال موسى يا فرعون إني رسول من رب العالمين حقيق على ألا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين فألقى عصاه فإذا هي ثعبان مبين ونزع يده فإذا هي بيضاء للناظرين قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين يأتوك بكل ساحر عليم وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين قال نعم وإنكم لمن المقربين قالوا يا موسى إما أن تلقي وإما أن نكون نحن الملقين قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءوا بسحر عظيم وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون మూసా ఇలా అన్నాడు ఫిరౌన్ నేను విశ్వప్రభువు తన తరఫున పంపగా వచ్చిన వాడను నా పని ఏమిటంటే అల్లా పేరుతో సత్యం తప్ప మరే మాట పలకకుండా ఉండటం నేను మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి నా నియామకాన్ని గురించిన స్పష్టమైన నిదర్శనం తీసుకుని వచ్చాను కనుక నీవు ఇస్రాయిలు సంతానాన్ని నాతో పంపు ఫిరౌను ఇలా అన్నాడు ఒకవేళ నీవు ఏదైనా నిదర్శనాన్ని తెస్తే నీ ప్రకటనలో సత్యవంతులవే అయితే దానిని తీసుకురా మూస తన చేతికర్రను విసిరాడు అకస్మాత్తుగా అది ఒక సజీవ సర్పంగా మారిపోయింది అతను తన జేబు నుండి చెయ్యని పైకి తీశాడు ప్రేక్షకులందరి ముందు అది మెరయసాగింది అప్పుడు ఫిరౌను జాతి సర్దారులు పరస్పరం ఇలా అనుకున్నారు నిశ్చయంగా ఈ వ్యక్తి మహానైపుణ్యం గల మాంత్రికుడే మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్లగొట్టగోరుతున్నాడు ఇప్పుడేమంటారో చెప్పండి వీళ్లంతా ఫిరవునుకు ఇలా సలహా ఇచ్చారు అతన్ని అతని సోదరుణ్ణి ఆపి ఉంచండి అన్ని పట్టణాలకు వేగుల వాళ్లను పంపండి నిపుణుడైన ప్రతి మాంత్రికుణ్ణి మీ వద్దకు తీసుకురావటానికి ఆ విధంగా మాంత్రికులు ఫిరవును వద్దకు వచ్చారు వారు ఇలా అన్నారు ఒకవేళ మేము గెలిస్తే మాకు దీని ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది కదా ఫిరవును ఇలా సమాధానం చెప్పాడు అవును మీరు మా సాన్నిధ్యానికి చేరువవుతారు తరువాత వారు మూసాతో ఇలా అన్నారు నీవు విసురుతావా లేక మేము విసరాలా మూస జవాబు పలికాడు మీరే విసరండి అని వారు తమ పాచికలను విసరి చూపులను మంత్రముగ్ధం హృదయాలను భీతావహం చేశారు అద్భుతమైన మాయాజాలాన్ని కల్పించారు మేము మూసాకు నీ చేతి కర్రను విసరివెయ్యి అని సంజ్ఞ చేశాము అతను విసరగానే త్రుటిలో అది వారి బూటకపు మాయాజాలాన్ని మృంగేసింది فوقع الحق وبطل ما كانوا يعملون فغلبوا هنالك وانقلبوا صاغرين وألقي السحرة ساجدين قالوا آمنا برب العالمين رب موسى وهارون ఈ విధంగా ఏది సత్యమో అది సత్యంగా నిరూపితమయింది వారు దేనిని కల్పించారో అది అసత్యంగా మిగిలిపోయింది ఫిరౌను అతని సహచరులు పోటీ రంగంలో పరాజితులయ్యారు విజయానికి బదులుగా అంతా తారుమారై అవమానం పాలయ్యారు ఇక మాంత్రికుల పరిస్థితి అంతరంగంలోని ఏదో విషయం వారిని సాష్టాంగపడేలా చేసింది వారు ఇలా అన్నారు మేము విశ్వసించాము సకల లోకాల ప్రభువును మూసా హారూనులు విశ్వసిస్తున్న ప్రభువును قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه في المدينة لتخرجوا منها أهلها فسوف تعلمون لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين ఫెరవును ఇలా అన్నాడు నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు అతన్ని విశ్వసించారా నిశ్చయంగా ఈ రాజధాని నగరములు దాని పాలకులను అధికారం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 జవాబు పలికాడు మీ ప్రభువు మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని ధరణిలో ఖలీఫాలుగా చేసే సమయం సమీపంలోనే ఉంది అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు ولقد أخذنا آل فرعون بالسنين ونقص من الثمرات لعلهم يذكرون فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن معه ألا إنما طائرهم عند الله ولكن أكثرهم لا يعلمون وقالوا مهما تأتنا به من آية لتسحرنا بها فما نحن لك بمؤمنين فأرسلنا عليهم الطوفان والجراد والقمل والضفادع والدم آيات مفصلات فاستكبروا فاستكبروا وكانوا قوما مجرمين ولما وقع عليهم الرجز قالوا يا موسى ادع لنا ربك بما عهد عندك لئن كشفت عنا الرجز لنؤمنن لك ولنرسلن معك بني إسرائيل فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا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 వారు తలవిరుసుతనం ప్రదర్శిస్తూనే పోయారు వారు మహాపరాధం చేసిన ప్రజలు వారిపై ఆపద అవతరించినప్పుడల్లా ఇలా అనేవారు మూసా నీకు నీ ప్రభువు తరఫు నుండి లభించిన పదవి ఆధారంగా మా కొరకు ప్రార్థించు ఈసారి నీవు మా నుండి ఈ ఆపదను తొలగింపజేస్తే మేము నీ మాటలను విశ్వసిస్తాము ఇస్రాయిలు సంతానాన్ని నీ వెంట పంపుతాము కాని మేము మా శిక్షను వారి నుండి ఒక నిర్ణీతమైన కాలం వరకు ఆ కాలానికి వారు ఎలాగైనా చేరుకోవలసిన వారే తొలగించినప్పుడల్లా వారు తమ వాగ్దానం నుండి ఒక్కసారిగా మరలిపోయేవారు అప్పుడు మేము వారికి ప్రతీకారం చేశాము వారిని సముద్రంలో ముంచివేశాము ఎందుకంటే వారు మా సూచనలు అసత్యాలని తిరస్కరించారు వాటిని లెక్క చేయలేదు ఇంకా వారి స్థానంలో బలహీనులుగా చెయ్యబడిన వారందరినీ మేము ఆ భూభాగపు తూర్పు పడమరలకు వారసులుగా చేశాము ఆ భూభాగాన్ని మేము శుభాలతో నింపాము ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయిలు సంతతికి మేలు చేస్తాను అన్న వాగ్దానం నెరవేరింది ఎందుకంటే వారు ఓర్పుతో వ్యవహరించారు ఇంకా ఫిరవును అతని జాతివారు చేసిన నిర్మాణాలు లేపిన భవనాలు సమస్తము మేము నేలమట్టం చేశాము وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم قالوا يا موسى اجعل لنا إلها كما لهم آلهة قال إنكم قوم تجهلون إن هؤلاء متبر ما هم فيه وباطل ما كانوا يعملون قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين وإذ أنجيناكم من آل فرعون يسومونكم سوء العذاب يقتلون أبناءكم ويستحيون نساءكم وفي ذلكم بلاء من ربكم عظيم మేము ఇస్రాయిలు సంతతిని సముద్రం దాటించాము తరువాత వారు పోసాగారు మార్గమధ్యంలో ఒక జాతి ప్రజల వద్దకు పోవడం జరిగింది ఆ జాతి వారు తాము ఆరాధించే కొన్ని విగ్రహాల పట్ల ప్రేమకు పూర్తిగా అంకితమైన వారు ఇస్రాయిలు సంతతి వారు ఇలా అన్నారు మూసా వాళ్ల దేవుళ్ల వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు మూసా ఇలా అన్నాడు మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు ఈ ప్రజలు అవలంబిస్తున్న విధానం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 وَخَرَّ مُوسَىٰ صَعِقًا فَلَمَّا أَفَاقَ قَالَ سُبْحَانَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا أَوَّلُ الْمُؤْمِنِينَ قال يا موسى إني اصطفيتك على الناس برسالاتي وبكلامي فخذ ما آتيتك فخذ ما آتيتك وكن من الشاكرين మేము మూసాను సినాయి కొండపైకి ముప్పై రేయింబవళ్ల కోసం పిలిపించాము తరువాత ఇంకా పది రోజులు పొడిగించాము ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన గడువు మొత్తం నలభై రోజులు అయింది మూస పోతూ పోతూ తన సోదరుడు హారూనుతో ఇలా అన్నాడు నా తరువాత నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు సక్రమంగా వ్యవహరిస్తూ ఉండు విచ్ఛిన్నకారుల మార్గంలో నడవకు మేము నిర్ణయించిన సమయానికి సరిగ్గా అతను చేరినప్పుడు అతని ప్రభువు అతనితో సంభాషించాడు అప్పుడు అతను ఇలా మనవి చేశాడు ప్రభువు నా చూపునకు బలాన్ని ప్రసాదించు నిన్ను చూస్తాను ఇలా సెలవిచ్చాడు నీవు నన్ను చూడలేవు కొంచెం ముందున్న ఆ కొండవైపు చూడు అది తన స్థానంలో స్థిరంగా ఉంటే అప్పుడు నీవు నన్ను చూడగలవు ఆ ప్రకారం అతని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 أعمالهم هل يجزون إلا ما كانوا يعملون తరువాత మేము జీవితానికి సంబంధించిన ప్రతి రంగానికి కావలసిన హితబోధను ప్రతి వ్యవహారానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని శిలాఫలకాలపై వ్రాసి మూసాకు ఇచ్చాము అతనితో ఇలా అన్నాము ఈ ఉపదేశాలను నీ చేతులతో గట్టిగా పట్టుకో వాటి ఉత్తమ భావాలను అనుసరించండి అని నీ జాతి వారిని ఆజ్ఞాపించు త్వరలోనే నేను నీకు దుర్మార్గుల గృహాలను చూపిస్తాను ఏ హక్కు లేకుండా భూమిపై పెద్దలుగా చలామణి అయ్యే వారి దృష్టిని నేను నా సూచనల నుండి మరణిస్తాను వారు ఏ సూచనను చూచినా దానిని ఎన్నటికీ విశ్వసించరు ఒకవేళ సరి అయిన మార్గం వారి ముందుకు వచ్చినా దానిని వారు అవలంబించరు ఒకవేళ వక్ర మార్గం కనిపిస్తే వెంటనే ఆ మార్గం మీదకు దూకుతారు ఎందుకంటే వారు మా సూచనలను తిరస్కరించారు వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు మా సూచనలను తిరస్కరించి పరలోకములో హాజరు కావటాన్ని త్రోసిపుచ్చేవాడి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి ప్రజలు మరేదైనా ప్రతిఫలాన్ని పొందగలరా వారు ఎంత చేస్తే అంత తప్ప واتخذ قوم موسى من أزواجه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 జాతి ప్రజలు తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశారు అందులో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది అది వారితో మాట్లాడలేదని మరే వ్యవహారములోనూ వారికి మార్గం చూపలేదని వారికి కనిపించేది కాదా అయినప్పటికీ వారు దానిని ఆరాధ్య దైవంగా చేసుకున్నారు వారు పరమ దుర్మార్గులు వారి నుండి ఆత్మవంచనకు తెరలు తొలగిపోయినప్పుడు వారు తాము వాస్తవానికి మార్గం తప్పామని కనుగొన్నారు అప్పుడు ఇలా అన్నారు మా ప్రభువు గనక మాపై దయ చూపకపోతే మమ్మల్ని మన్నించకపోతే మేము సర్వనాశనం అయిపోతాము అటు నుండి మూస ఆగ్రహంతో విచారంతో తన జాతి ప్రజల వద్దకు మరలి వచ్చాడు వచ్చిన వెంటనే ఇలా అన్నాడు నేను లేనప్పుడు నా స్థానంలో మీరు చాలా చెడ్డగా ప్రవర్తించారు మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరీక్షించే ఓపిక కూడా మీలో లేకుండా పోయిందా అతను శిలాఫలకాలను విసిరివేశాడు తన సోదరుడు హారూను తల వెంట్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు హారువును ఇలా అన్నాడు నా తల్లి కుమారుడా ఈ ప్రజలు నన్ను లోబరచుకున్నారు ఇంకా కాస్తైతే నన్ను చంపేసేవారే కనుక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 السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي الذي يؤمن بالله وكلماته واتبعوه لعلكم تهتدون ಈ ಸಂದೇಶಹವನ್ನು చదువను రాయను రాని ఈ ప్రవక్త సల్లల్లాహు అలేహి వసల్లమును అనుసరించేవారు ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది అతను వారికి మంచిని ఆజ్ఞాపిస్తాడు చెడు నుండి నిరోధిస్తాడు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు అపరిశుద్ధమైన వాటిని నిషిద్ధం చేస్తాడు వారిపై మోపబడి ఉన్న బరువులను దించుతాడు వారు బంధింపబడి ఉన్న శృంఖలాలను త్రంచుతాడు కనుక అతనిని విశ్వసించి సమర్థించి అతనికి సహకరించి అతనితో అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు మొహమ్మద్ ఇలా ప్రకటించు మానవులారా నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లా సందేశహరుణ్ణి ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభు ఆయన తప్ప మరొక దేవుడు లేవుడు ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆయనే మృత్యువును ఇస్తాడు కనుక విశ్వసించండి అల్లాను ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవర్తను అతను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 మేము వారిని భూమిలో ముక్కలు ముక్కలుగా చేసి నానా జాతులుగా విభజించాము వారిలో కొందరు సజ్జనులు కొందరు దానికి భిన్నమైన వారు మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షకు గురి చేస్తూ వచ్చాము బహుశా వారు మరలి వస్తారేమో అని ఆపై పూర్వపు తరాల తరువాత అయోగ్యులైన వారు వారికి వారసులయ్యారు వారు దైవ గ్రంథానికి వారసులై కూడా తుచ్చమైన ఐహిక ప్రయోజనాలను సేకరిస్తున్నారు పైగా ఇలా అంటారు మేము క్షమింపబడతామని ఆశిస్తున్నాము ఆ ఐవిక సంపదే ముందుకు వస్తే మళ్లీ దానిని వారు తటాలున అందుకుంటారు సత్యమైన దానినే అల్లా పేరుతో పలకాలని వారి నుండి గ్రంథ ప్రమాణం తీసుకోవడం జరగలేదా గ్రంథంలో వ్రాయబడి ఉన్న దానిని స్వయంగా వారే చదివారు పరలోక నివాసం దైవభక్తిపరాయణులకు మాత్రమే మేలైనది మీరు ఈ మాత్రపు విషయాన్ని అర్థం చేసుకోలేరా గ్రంథాన్ని పాటించే నమాజును స్థాపించే సద్వర్తనుల ప్రతిఫలాన్ని మేము నిశ్చయంగా వ్యర్థం చెయ్యము ఆ సంఘటన కూడా వారికేమైనా జ్ఞాపకం ఉందా అప్పుడు మేము పర్వతాన్ని కదలించి దానిని ఒక గొడుగు మాదిరిగా వారిపై కప్పాము అది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 దూరం చేస్తాడో వాడే నిష్ఫలుడవుతాడు నష్టపోతాడు చాలామంది జిన్నాతులను మానవులను మేము నరకం కోసమే సృష్టించాము ఇది యథార్థం వారికి హృదయాలున్నాయి కాని వారు వాటితో ఆలోచించరు వారికి కళ్ళు ఉన్నాయి కాని వారు వాటితో చూడరు వారికి చెవులు ఉన్నాయి కాని వారు వాటితో వినరు వారు జంతువుల వంటి వారు కాదు వాటికంటే కూడా దిగజారిపోయారు అలక్ష్యములో మునిగి ఉన్నవారు వీరే ولله الأسماء الحسنى فادعوه بها وذروا الذين يلحدون في أسمائه سيجزون ما كانوا يعملون وممن خلقنا أمة يهدون بالحق وبه يعدلون والذين كذبوا بآياتنا سنستدرجهم من حيث لا يعلمون وأملي لهم إن كيدي متين అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగే వారిని వదిలిపెట్టండి వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలాన్ని పొంది తీరుతారు మేము సృష్టించిన వారిలో ఖచ్చితంగా సత్యం ప్రకారం ఉపదేశించే సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉంది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 فيما آتاهما فتعالى الله عما يشركون أيشركون ما لا يخلق شيئا وهم يخلقون ولا يستطيعون لهم نصرا ولا أنفسهم ينصرون وإن تدعوهم إلى الهدى لا يتبعوكم سواء عليكم أدعوتموهم أم أنتم صامتون إن الذين تدعون من دون الله عباد أمثالكم ۖ فدعوهم فليستجيبوا لكم إن كنتم صادقين ألهم أرجل يمشون بها أم لهم أيدي يبطشون بها أم لهم أعين يبصرون بها أم لهم آذان يسمعون بها قل ادعوا شركاءكم ثم كيدون فلا تنظرون إن ولي الله الذي نزل الكتاب وهو يتولى الصالحين والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون وإن تدعوهم إلى الهدى لا يسمعوا وتراهم ينظرون إليك وهم لا يبصرون అల్లాయే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు ఇంకా అదే జాతి నుండి అతనికి సహచరిని సృజించాడు అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి తరువాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది ఆమె దానిని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది తరువాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి తమ ప్రభువైన అల్లాను ఇలా వేడుకున్నారు నీవు గనక మాకు మంచి పిల్లవాణ్ణి ఇచ్చినట్లయితే మేము నీకు కృతజ్ఞులం అవుతాము అప్పుడు అల్లా వారికి ఒక చక్కని ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయనకు భాగస్వాములుగా చేయసాగారు వారు చేసే ఈ సిర్కు పనులకు అల్లా అతీతుడు ఉన్నతుడు ఎంత మూఢులు వీళ్ళు ఏ వస్తువును సృష్టించలేని వారిని స్వయంగా తానే సృష్టించబడేవారిని ఎవరికి సహాయం చెయ్యలేని వారిని స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేని వారిని వీరు అల్లాకు భాగస్వాములుగా చేస్తున్నారు ఒకవేళ మీరు వారిని రుజుమార్గంపైకి రమ్మని ఆహ్వానిస్తే వారు మీ వెంట రారు మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు రెండూ ఒక్కటే అల్లాను త్రోసిరాదని మీరు వేడుకుంటున్నవారు మీ మాదిరిగానే కేవలం దాసులు మీరు వారిని ప్రార్థించి చూడండి మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి వారికి కాళ్ళు ఉన్నాయా వాటితో నడవటానికి వారికి చేతులు ఉన్నాయా వాటితో పట్టుకోవడానికి వారికి కళ్ళు ఉన్నాయా వాటితో చూడటానికి వారికి చెవులు ఉన్నాయా వాటితో వినడానికి ప్రవక్త వారితో ఇలా అను మీరు నిలబెట్టిన భాగస్వాములను తెరవండి తరువాత మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నండి నాకు ఎంతమాత్రం గడువు ఇవ్వకండి ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన దేవుడే నాకు రక్షకుడు సహాయకుడు ఆయన సజ్జనులకు సహాయపడతాడు దీనికి భిన్నంగా మీరు అల్లాను వదలి వేడుకునేవారు మీకు సహాయం చెయ్యలేరు స్వయంగా తమకు సహాయం చేసుకోలేరు ఇంకా మీరు గనక వారిని రుజుమార్గం వైపునకు రమ్మని పిలిస్తే వారు మీ మాటను విననైనా లేరు పైకి వారు మీ వైపు చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది కాని వాస్తవానికి వారు దేనిని చూడలేరు خذ العفو وأمر بالعرف وأعرض عن الجاهلين وإما ينزغنك من الشيطان نزغ فاستعذ بالله إنه سميع عليم إن الذين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 వారు ఇలా అంటారు నీవు నీ కొరకు ఏదైనా సూచనను ఎందుకు ఎన్నుకోలేదు వారితో ఇలా అను నేను కేవలం నా ప్రభువు నా వద్దకు పంపిన వహీని మాత్రమే అనుసరిస్తాను ఇందులో జ్ఞాన కాంతి పుంజాలు ఉన్నాయి అవి మీ ప్రభువు తరఫు నుండి వచ్చాయి ఇది మార్గదర్శకత్వం కారుణ్యం దానిని స్వీకరించే వారి కొరకు దివ్య హురాను మీ ముందు పఠింపబడుతూ ఉన్నప్పుడు దానిని శ్రద్ధతో వినండి మౌనంగా ఉండండి బహుశా మీరు కూడా కరుణింపబడతారేమో واذكر ربك في نفسك تضرعا وخيفة ودون الجهر ودون الجهر من القول بالغدو والآصال ولا تكن من الغافلين إن الذين عند ربك لا يستكبرون عن عبادته ويسبحونه وله يسجدون ప్రవక్త నీ ప్రభువును ఉదయము సాయంత్రము స్మరించు లోపల వినయంతోనూ భయపడుతూను మెల్లగా నోటితో కూడా నిర్లక్ష్యం చేసేవారిలో నీవు చేరకు ఈ ప్రభు సన్నిధిలో సన్నిహిత స్థానం కలిగి ఉండే దైవదూతలు ఎన్నడూ తమ గొప్పతనానికి గర్వపడి ఆయన ఆరాధనకు విముఖులు కారు ఆయనను స్థుతిస్తూ ఉంటారు ఆయన ముందు సజదా చేస్తూ వినమ్రులై ఉంటారు